జగతైషధీ యుక్త సేవనం అయితే ఈ జగత్తునే ఈశ్వరుడిగా చూడాలంటే ఎలా కాన్సెప్ట్ ఉండాలి మనకు లేకపోతే చూడలేదు ఇప్పుడు ఒక మనిషిని చూపించి ఈయన స్వామి ఈయన గురువు అన్నావు అనుకోండి ఏ ఈయన మనిషేగా కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు నాకు అలానే ఉన్నాయి ఏమిటి but what differs him or what makes him what is a special feature that makes me to recognize him as a swami ఏదో ఉండాలి ఆ కాన్సెప్ట్ ఇవ్వగలగాలి ఇవ్వగలిగితే యాక్సెప్ట్ చేస్తాం అమ్మా అంటున్నాం ఒకటి బయట స్త్రీ మామూలు స్త్రీ ఈవిడమ్మ ఎందుకు అమ్మ అంటున్నాం ఆ అమ్మ అనబడేటువంటి ఫీచర్ ఏంటో వీడికి చెప్పాలి అప్పుడు వాడు అమ్మ అనుకుంటాడు ఇంకా అమ్మ అంటే నన్ను నవమాసాలు మోసింది కనింది నాకు పాలిచ్చింది పెంచింది ఇవిడ తల్లి ఆవిడ మామూలు స్త్రీ ఆవిడేం చేయలేదు సో షీఈ్ మై మదర్ మా అమ్మ కన్ను కన్నది కాబట్టి ఈవిడ మామూలు స్త్రీయే ఆవిడకే కళ్ళుందో ఇంకా కళ్ళు ఆవిడకే ముక్కు అంత ఒకటే కానీ ఈవిడ మా అమ్మ she differs from her I differentiate her because there is special feature అలాగనే ఈ జగత్తునే నేను పరమాత్మగా దర్శించగలగాలి అని అంటే ఏదో ఒక దాంట్లో దాగున్న ఒక ఫీచర్ ఏదో నాకు చెప్పగలగాలి ఆయన స్క్రీజ్ చేశారు ఈ జగత్తుని మహర్షి కదండి ఈ మొత్తం సృష్టిని ఇలా చేతి పెట్టి ఇలా ముద్దగట్టి పిండి చేశారు ఆయన మామిడి పండు పట్టుకుంటాయి ఇలా పిండి చేస్తే ఎలా జ్యూస్ వస్తుందో ఈ సృష్టిని ఇలా పిండి చేస్తారు ఆయన పిండి చేస్తే అందులో మూడు చుక్కలు పడ్డాయి అదే జగత్తు ఆ జగత్తు అష్టమూర్తి భ్రో దేవ పూజనం ఈ జగత్ అంటే ఏమో కాదయ్యా only eight elements together is called jagat ఏమిటి ఎయిట్ ఎలిమెంట్స్ సైన్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇట్ ప్లేస్ ఇట్స్ రోల్ ఇది కొద్దిగా ఆలోచించి చెప్తాను మీకు ఈ జగత్ అంటే ఏమిటనంటే ఈ ఎనిమిది మూర్తాలే మళ్ళీ ఎనిమిదింటిని మూడుగా చేస్తారు అది మనం చూస్తాం ఎనిమిది మూర్తాలు ఏమిటి ఆకాశం వాయు అగ్ని నీరు భూమి పంచభూతాలు ఈ ప్రకృతికి కారణం ఇప్పుడు మన శరీరంలో ఉండేది అదే ఎక్కడ వెతికినా అదే ఉంటుంది ఇంక ఇంకా ఆరో భూతం ఉండదు ఉంటే అది మనమే ఐదు భూతాలే కాబట్టి ఫైవ్ ఎలిమెంట్స్ కారణం ఈ సృష్టికి కారణం జగత్తుకి కదా ఇక ఈ జగత్తుకి ఐదు ఎలిమెంట్స్ ఒక కారణమైతే ఇక రెండు రెండు కారణాలు వేరే ఉన్నాయి ఏమిటంటే సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఏంటంటే పగలను చేస్తున్నాడు చంద్రుడు ఏం చేస్తున్నాడు రాత్రిని కాబట్టి పగలు రాత్రి ఇది రెండు కలిపితే కాలం సూర్యచంద్రులిద్దరూ కాలానికి సంకేతం వీళ్ళిద్దరూ అదేంటండి అంటే ఈ ప్రకృతి ఒక కాలంలో పుడుతుంది ఇంకో కాలంలో అంతరించిపోతుంది అందుకని దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు ఎంత అద్భుతమైన పేరు వరల్డ్ అంటే ఏంటో డెఫినేషన్ ఏమని చెప్పలేరు కానీ జగత్ అంటే జాయతే గచ్చతి ఇది జగత్ అంటే పుడుతుంది అలా సష్టనే పడిపోతుంది నీటి మీద చూడండి ఒక బుడగ అలా పుట్టింది అలాగ తేలుతూ తేలుతూ కొంతసేపు బుడగ వెళ్ళిపోతుంది ఈ సృష్టిలో కూడా నియమం అదే ఇలా పుడుతుంది పడిపోతుంది పుడుతుంది పడిపోతుంది జాయతే గచ్చతి జాయతే గచ్చతి జగత్ జగత్ అంటే అర్థం అది కాబట్టి ఇక్కడ ఒక థాట్ ఓరియంటేషన్ చూడండి ఈ సృష్టి ఈ ఐదు భూతాలతోనే తయారవుతుంది ఈ ప్రకృతి ఐదు భూతాలు తయారవ్వాలంటే కాలం కావాలి ఒక కాలంలో పుడుతుంది సర్వైవ్ అవుతుంది ఇంకో కాలంలో పడిపోతుంది అందుకనే date of birth date of death ఈ మధ్యలో సర్వైవల్ సరే date of birth date of death and survival ఒక మెడిసిన్ తయారు చేశామనుకోండి ఎన్ఎఫ్జి డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ కింద ఏముంటుంది ఎక్స్పైరీ డేట్ దీనికి ఉంది ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ మాత్రమే తెలుసు ఎక్స్పైరీ డేట్ తెలియదు అందుకని ఇది ఎప్పుడు వాడితే విషయమో మనకు అర్థం కాదు ఇప్పుడు కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉంది కనుక బాబు టూ లెవెన్ జనవరి తర్వాత అయిపోయింది ఇంక వదిలేద్దామని వదిలేస్తాం దీనికి ఎక్స్పైరీ డేట్ తెలియదు కనుక ఎప్పుడు పడితే అప్పుడు వాడుతాం ఇది ఎలా అయితే అలా విషయం కక్కుతూ ఉంటుంది ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ వాడితే చాలా రియాక్షన్స్ వస్తాయి ఈ ఎక్స్పైర్ అయిపోయిందో లేదో తెలియదు అందుకని దీన్ని ఉన్నాం కనుక దీంట్లో చాలా రియాక్షన్స్ వస్తుంది కాబట్టి ప్రతి దానికి beginning and ending beginning ending denote చేయాలంటే ఏం చెప్పండి ఇప్పుడు ఏమి లేదు ఒక గీత గీశారనుకోండి ఇక్కడ బిగిన్ చేసి ఇక్కడ ఎండ్ చేశారనుకోండి బిగినింగ్ ఏంటి ఒక డాట్ ఎండింగ్ ఏంటి ఇంకొక డాట్ కదా గీతకి బిగినింగ్ ఒక పాయింట్ ఒక డాట్ ఆ గీతకి ఎండింగ్ ఏంటి ఇంకొక చుక్క ఈ రెండు చుక్కల మధ్య వచ్చినటువంటి ఈ గీతని గీత అంటున్నాం లైన్ అంటున్నాం ఈ చుక్కకి యువతలు ఉంటే అది ఉండడానికి లేదు ఈ చుక్కకి ఎక్స్టెండ్ అవ్వడానికి లేదు ఆ రెండు చుక్కల మధ్య ఇలా కనిపించేదే గీత అలాగనే ఈ సృష్టిలో ఏదైనా ఒకటి పుట్టింది అన్నా అది నశిస్తుంది అన్నా గుర్తుపెట్టుకోండి ఇవి రెండు ఒక కాలంలోనే జరగాలి సకాలమై ఉంటుంది అది అందుకని ఈశ్వరుడికి ఒక పేరు ఒక పేరుంది కాలాయ నమ కాలకాలాయ నమ కల నమ కాలకంఠాయ నమ కాలుడని పేరు ఈశ్వరుడికి కాలో జగద్భక్షక కాబట్టి ఈ రెండు పంచభూతాలు సూర్యచంద్రులిద్దరూ కాలం ఇకపోతే ఏడైపోయింది ఇంకొకటి ఉంది ఇది అస్సలు ప్రామినెంట్ ఇది ఇవన్నీ ఓకే ఇది అస్సలు ఎవరు తెలుసండి ఇవన్నిటినీ అనుభవించేవాడు జీవుడు ఇది ఎనిమిదో ఫ్యాక్టర్ అసలైన ఫ్యాక్టర్ ఇది ఎనిమిదో ఫ్యాక్టర్ అందుకని కృష్ణుడు కూడా ఎప్పుడు పుట్టాడు అష్టమి నాడు పుట్టాడు ఎనిమిదో సంతానంగా పుట్టాడు అంటే పరమాత్ముడు కూడా తల్లి గర్భంలో ఎనిమిదో వాడుగా పుట్టాడు ఈ ప్రకృతి తయారైనప్పుడు కూడా పంచభూతాలు కాలము ఇవన్నీ అయిన తర్వాత జీవుడు ఉద్భవించాడు ఎనిమిదోది ఇది దాని సంకేతం అందుకని ఇక్కడ బాగా ఆలోచించండి ప్రకృతి అంటే ఏమిటండి ఏమీ లేదు ఈ జగత్ అంటే పంచభూతాలు కాలము జీవుడు మనం ఈ పంచభూతాలను బయట ఉన్నటువంటి పంచభూతాలను అనుభవించడం కోసం ఏది శబ్దాలు వింటున్నాం స్పర్శలు చూస్తున్నాం వాసన పీల్చుకుంటున్నాం ఇవన్నీ పంచభూతాలు ఈ పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలను అనుభవించడం కోసం మనకు ఒక పంచభూతాలు ఇవ్వబడ్డాయి ప్రత్యేకమైన పంచభూతాలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం బస్ మనము పంచభూతాలని పొంది బయట ఉన్న పంచభూతాలను ఎంజాయ్ చేస్తున్నాం బాగా ఆలోచించండి ఇప్పుడు మనం భోజనం చేస్తాం కదా భోజనం చేసేటప్పుడు నాలిక మీద నీళ్లు ఉంటుంది రసం నాలిక మీద నీళ్ళు ఎక్కడ ఉంటుందండి ఏం మీకు బాగా నకనకలాడుతుంది అనుకోండి ఆకలి పుట్టింది అనుకోండి మిమ్మల్ని తీసుకెళ్ళాను హోటల్కి హోటల్కి తీసుకెళ్లి మిమ్మల్ని కూర్చోబెట్టాను ఏమండి ఒక మీల్స్ ఇవ్వండి అని అన్నాను మీరు అనుకున్నాను మీరు తినరా అని అడిగారు అనుకోండి అబ్బబ్బే నా నేను తినడానికే ఇచ్చుకున్నాను అన్నాను మరి నాకో బాగుంటే నేను టేస్ట్ చేసి చెప్తాను అప్పుడు జింజుర్లేండి అన్నాను కూర్చోబెట్టాను ఇప్పుడు మీల్స్ వచ్చింది వాడు ఆకు వేశాడు గ్లాస్ పెట్టాడు ముందేం చేశాడు ఎర్రగా అప్పుడే పెట్టిన కొత్త ఆవకాయ పట్టుకొచ్చి పెట్టాడు వీడు నేను ఆయన చూస్తున్నాను వేడి అన్నం పట్టుకొచ్చి పెట్టాడు అప్పుడే అలాగా పొయ్యి మీద కరిగించి తీసుకొచ్చినటువంటి నెయ్యి అలా పట్టుకొచ్చి వేశాడు నేను ఆ ఎర్రగా ఓట తీసి దీన్ని కలుపుతుంటే ఏంటి ఆర్డర్ చేశాడు నాకు కూడా అంటున్నాడు నువ్వు తినలే తినకుండా వా మీరు ఎలా ఉన్నా పర్లేదు ఎందుకు ఆ ఆవేశం ఎందుకు వస్తున్నాడికి నీళ్లు లోపల ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి ఎక్కువ ఫ్లడ్ ఓవర్ ఫ్లడ్ అయితే ఇక్కడి నుంచి వచ్చేస్తుంది ఓవర్ ఫ్లడ్ అనమాట నీళ్ళు ఇక్కడ లోపల నీళ్లు బయట కూడా ఏ పదార్థమైనా ఉడకాలంటే ఏం కావాలి బయట పంచభూతమే లోపల సో దీన్ని దాన్ని రెండింటిని నడిపేదేంటి కాలం చూడండి ఇప్పుడు మనం టొమాటో మొక్క వేసాం ఇంట్లో మొక్క వేయగానే టొమాటో వచ్చేసిందే ఏదండి మొక్క వేస్తే టొమాటో వస్తుందన్నారు మొక్క వేసాను రాలేదేంటి ఇంకా టైం అయిపోయింది పావు గంట అయింది మొక్క వేసి రాలేదు ఏంటంటే నువ్వు మొక్క వేస్తే వెంటనే రాదు ఒక కాలంలో అది ప్రాసెస్ అవుతుంది మెల్లగా బయటకు వస్తుంది తర్వాత వచ్చింది టొమాటో అనుకోండి అబ్బా టొమాటో ఎంత బాగుందో నేను కట్ చేయని పెట్టాడు అనుకోండి ఉండిపోతుంది అలాగా నువ్వు కట్ చేయకపోయినా బాగుందని అనుకున్నా అది కట్ అయిపోతుంది కాలగర్భంలో ఇంకో కాలంలో అది నశించిపోతుంది ఒక కాలంలో వస్తుంది ఇంకో కాలంలో పడిపోతుంది యూ కెనాట్ డిసైడ్ నువ్వు డిసైడ్ చేయడానికి లేదు నువ్వు ఆశించు వా గుత్తులుగా మంచి టమాటాలో ఒక ఐదారు కాయాలని ఆశించు రాకపోయినా వెళ్ళబెట్టుకోకు బికాస్ నువ్వు ఆశించడం వరకే కానీ శాసించే హక్కు చేతిలో లేదు కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చూడండి ఈ కాలాన్ని ఈ దేశాన్ని అంటే ఈ ఈ పదార్థాల్ని పంచభూతాల్ని అనుభవించేది ఎవరు తెలుసండి నేను నేను ఎలా అనుభవిస్తున్నానంటే ఒక కాలంలో ఈ శరీరం ఉత్పన్నమైంది ఒక కాలంలో ఈ శరీరం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది పెరుగుతూ ఉంది ఇంకో కాలంలో ఈ శరీరం పడిపోతుంది కాబట్టి కాలము పంచభూతాలు ఇవి రెండు ఈ శరీరానికి సంబంధించింది నేను ఇందులో ఉంది ఆ కాలంతో నాకు సంబంధం లేదు ఆ పంచభూతాలతో నాకు సంబంధం లేదు కానీ వాటిని పెట్టుకుని ఈ ప్రకృతి బయటికి వెళ్ళి అనుభవిస్తూ ఉన్నాను అంటే ప్రకృతి అంటే ఇంకెంతకంటే ఏం లేదు హిస్ జగత్ హిజ్ కంప్లీట్ జగత్ క్రియేషన్ ఇంకా మన క్రియేషన్లు మనకున్నాయి దేవుడు కొన్ని క్రియేట్ చేసి వదిలాడు అందుకని మనిషి గొప్పవాడనంటే దేవుడు మట్టి తయారు చేశాడు కానీ ఆ మట్టిని తొవ్వి అచ్చు వేసి బాగా నీళ్లు వేసి కలిపి ముద్ద చేసి అచ్చు వేసి ఇటుక తయారు చేశాం దేవుడు రాళ్లు తయారు చేశాడు కొండల్లో దాన్ని పొడి చేసి సిమెంట్ తయారు చేసుకున్నాం ఇసుక పెట్టాడు దేవుడు దాన్ని తవ్వుకొని పట్టుకొచ్చుకున్నాం లోపల ఖనిజాలు ఉన్నాయి భూమిలో దాన్ని తవ్వి ఐరన్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ఒక ఇల్లు మనం తయారు చేసుకున్నాం దేవుడు ఇల్లు తయారు చేయలేదండి దేవుడు ఇటుకను తయారు చేయలేదు దేవుడు ఐరన్ తయారు చేయలేదు దేవుడు ఇసుక తయారు దేవుడు ఏంటంటే బయట ప్రకృతిని తయారు చేశాడు కానీ ఇది వికృతి అంటే మోడిఫికేషన్ మనం చేసుకున్నాం ఇది జీవ ప్రకృతి అందుకనే చూడండి మనం కట్టుకున్న ఇల్లు వంద సంవత్సరాలు కూలిపోతుంది కానీ ఇసుక ఎప్పుడు కూలిపోదు అలా ఉంటుంది పొద్దున్న ఇసుక ఎప్పుడైనా కూలిపోయి ఇసుక కూలిపోయిందంటావా నో ఇల్లు కూలిపోతుంది కాబట్టి ఈశ్వర ప్రకృతి జీవ ప్రకృతి మనం ఏం చేస్తున్నామనంటే ఈ ఐదు ఈ ఐదు భూతాల్ని కాలపురుషులైన సూర్యచంద్రులు కాలాన్ని అన్నిటిని మనం ఆపరేట్ చేసి ఉపయోగించుకుంటున్నాం మనం ఎవరం జీవులం అందుకనే ఈ మూడింటిని అంటే పంచభూతాల్ని దేశము అన్నారు సూర్యచంద్రులిద్దరిని కాలము అన్నారు నన్ను జీవుడు అన్నారు అంటే దేశము కాలము జీవుడు అంటే space time substance that's it దేశము కాలము జీవుడు ఈ మూడే ప్రకృతి అంటే ఇంకా వేరేదేం లేదు మరి దేవుడు అండి అదే ఇప్పుడు వచ్చిన దాని గురించి డిస్కషన్ అవుతుంది టైం అండ్ స్పేస్ ఇది నడుస్తూ ఉంది అప్పుడు ఈ జగత్తుని దీన్ని ఎలా నేను భగవంతుడిగా ఉపాసన చేయాలి అంటే దానికి ఒక రూపం ఇస్తారు దక్షిణామూర్తి ఏమిటి దక్షిణామూర్తి అందుకే తిరువన్నామలలో రమణాశ్రమం దగ్గర బయట దక్షిణామూర్తి ఉంటుంది మీరు చూడండి చాలా అందంగా ఉంటుంది బయట ఉంటుంది రోడ్డు మీద పక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు వెళ్తే తిరువన్నామల వెళ్తే ఓ గిరి తిరిగేస్తారు లేకపోతే అక్కడ కూర్చుంటారు లేకపోతే ఏవో చేస్తారు నేను అక్కడ ప్రతి అణువు ఎందుకు పెట్టారు ఇది ఏంటి టైం స్పెండ్ చేస్తాను ఎక్కువ ఒక్కొక్క దగ్గర అందుకని ఎనిమిదింటికి కలిపి దక్షిణామూర్తిగా ఒక రూపాన్ని ఇచ్చారు అష్టాభిర్ ఎస్య కృష్ణం జగదపి తనుభి విభ్రతో నాభిమాన ఈ ఎనిమిదింటిని కూడా ఎనిమిది మూర్తాలని ఈ ఎయిట్ ఎలిమెంట్స్ ని కూడా కలిపి ఒక మూర్తిగా చెప్పారన ఏంటి దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది అందులో దక్షిణామూర్తిని మీరు చూస్తే ఆయనకి పైన ఇలా జుట్టు బంధించి ఉంటుంది ఇలా బంధనమై ఉంటుంది ఇలా జటాజుటాలు ఉంటే ఇలా బంధించి ఉంటుంది మీరు చూడండి ఈ చేతిలో పైన ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి పై చేతిలో ఢమరుకం ఉంటుంది ఇలా మూవించేది ఈ చేతిలో ఇలా పట్టుకుని ఉంటారు అగ్ని పైన నెత్తి మీద గంగ ఉంటుంది ఇలాగా ఒక బొమ్మ పెట్టుంటారు గంగని అంటే ఒక కుండలాగా కుండ అంటే అర్థం ఏంటి నీళ్లు దాచుకునేది కదా అందుకని గంగ అంటే కుండలాగా పెట్టుంటారు దాని సంకేతం సింబాలిక్ ఆ కుండలా పెట్టి దానికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు దింపుతారు దాని పై నుంచి ఇలా నీళ్లు పెట్టినట్టు ఇలాగ ఉంటుంది కుండ గంగ అనమాట మీరు చూస్తే ఈ చేతిలో ఢమరుకం ఏమిటి ఆ ఢమరుకం అని అంటే ఢమరుకాన్ని ఇలా అలా తిప్పుతూ ఉండండి ఇలా అనండి శబ్దం వస్తుంది శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ధమరుకంలో ధమరుకం మోగిస్తే వచ్చింది ఇప్పుడు ఆ డమరుకం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఏముండదు ఖాళీ ఇప్పుడు ఒకవేళ దాంట్లో బాగా ఇసుకో లేకపోతే ఏదో బాగా నింపేసి బాగా టైట్ గా నింపి కుట్టి అప్పుడు మోగించండి చప్పుడు రాదు చప్పుడు ఎందువల్ల వస్తుంది ఖాళీ ఉంటే చప్పుడు ఖాళీ దేనికి సంకేతం అని అంటే ఆకాశానికి ఈ చేతిలో అగ్ని పైన ఈ బంధనం చేసింది కదా బంధనం చేసింది ఏంటది వాయు గాలికి సంకేతం దీన్ని ఎందుకు బంధి బంధించి ఆపుంచుతాం గాలికి పడిపోకుండా ఊగకుండా గాలికి బంధనం చేస్తాం అందుకని ఇది అలానే గంగ నీళ్లకు సంకేతం ఈ చేతిలో ఆకాశం ఈ చేతిలో అగ్ని పైన వాయుబంధనం తర్వాత గంగ నీళ్లు ఇకపోతే మొత్తం విగ్రహమే రాయి అది భూమికి సంకేతం భూమి నుండే కదా రాయిచ్చింది సో పంచభూతాలు అక్కడ కనపడ్డాయి ఇక ఆయన రూపంలో కుడివైపు సూర్యుడు ఉంటాడు ఇక్కడ చెక్కుంటుంది ఇలా సూర్యుడిని ఇటువైపు చంద్రుడిని చెక్కుంటారు కాలపురుషులు ఇద్దరు ఏడైపోయారు ఇక దక్షిణామూర్తి కింద చూస్తే నలుగురు ఋషులు కూర్చుని ఉంటారు సనందన సనత్ కుమార సనత్ సుజాత అని అది ఒక పొయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఒక పురాణం కానీ యాక్చువల్ గా ఏంటనంటే ఈ ప్రకృతిని అనుభవించడానికి నలుగురు జీవులు కింద కూర్చున్నారు ఇలా వరుసగా ఎవరా జీవరాశులు నాలుగు రకాల జీవరాశులు ఒకటి అండజం అంటే బాన్ ఆఫ్ ఎక్స్ రెండు స్వేదజం బాన్ ఆఫ్ మాయిశ్చర్ మూడు ఉద్దిజం అంటే బాన్ ఆఫ్ సీడ్స్ నాలుగోది జరాయుజం మ్యామల్స్ అంటే తల్లి గర్భం నుంచి డైరెక్ట్ గా పుట్టేవి ఈ ప్రకృతిలో కూడా నాలుగో రకాల జీవరాశులు ఈ నాలుగు రకాల జీవరాశుల్లో ప్రతిదీ ఇరవై ఒక్క లక్షలు ఇరవై ఒకటి ఇంటూ నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క వెరైటీ అందులో ఇప్పుడు గుడ్డు నుంచి పుట్టినటువంటి రెప్టైల్స్ ఏవైతే ఉన్నాయో పాము గుడ్డు నుంచి పుడుతుంది కానీ అదే పాములో ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి బురద పాము దగ్గర నుంచి అనకొండ దాకా రకరకాలు plus anaconda that is the biggest ఇది బురద పాము అక్కడి నుంచి ఎన్ని పాములు ఉన్నాయో కొన్ని లక్షల పాములు ఉంటాయి అలాంటి వెరైటీస్ ఆఫ్ లక్షల పాములో ఒక ఒక తెగ తీసుకుంటే దాంట్లో కొన్ని కోట్లు పుడతాయి ఇప్పుడు నాగుపాము తీసుకుంటే కొన్ని కోట్లు నాగుపాము బురద పాము తీసుకుంటే కొన్ని కోట్ల బురద పాము ఏంటి సృష్టి అలాగని అదే గుడ్డు నుంచి బయటకు వచ్చింది చేప ఎన్ని వెరైటీస్ ఆఫ్ చేపలండి చిన్న చేప పిల్ల నుంచి తిమింగళం దాకా సముద్రంలో ఉండేది అలాగనే అదే గుడ్డు నుంచి వచ్చింది బాతు అదే గుడ్డు నుంచి వచ్చింది తాబేలు అదే గుడ్డు నుంచి వచ్చింది మొసలి ఇలా ఒక గుడ్డు నుంచి ఇరవై ఒక్క లక్షల జీవరాశులు పుట్టాయి మన శాస్త్రం కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఒక గుడ్డు నుండి ఇరవై ఒక్క లక్షలు వచ్చాయి ఆ ఇరవై ఒక్క లక్షల్లో ఒక్కొక్కటి కొన్ని కోట్లు పుట్టాయి మళ్ళీ అలాగనే విత్తనం నుంచి చీల్చుకుంటూ ఎన్ని చెట్లండి మామిడి చెట్టు కొబ్బరి విత్తనాలు చీల్చుకుంటూ వచ్చినవి చెట్లు లతలు తీగలు ఇవన్నీ కూడా నేలలో నుంచి వచ్చినవి ఇవన్నీ ఇరవై ఒక్క లక్షలు స్వేదజం బాన్ ఆఫ్ మాయిశ్చర్ అంటే చెమ్మ నుంచి పుట్టేవి ఫంగస్ అనండి బ్యాక్టీరియా అనండి అమీబా అనండి ఈ వైరస్ అనండి ఎన్ని రకాల వైరస్లు ఒక ఆయన అన్నాడు స్వామీజీ కంప్యూటర్కి వైరస్ పెట్టిందండి అన్నాడు అయ్యి బాబు దీనికి మెడిసిన్స్ ఎలా ఇస్తామని నాకు ముందు తెలియలేదు ఫస్ట్ ఈ పదం అంటే నేను ఫస్ట్ టైం కంప్యూటర్ కి వైరస్ వచ్చిందన్నప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను అయ్యి బాబు మనిషికి వస్తేనే వాడు చచ్చిపోతాడు ఇంకా దీనికి వస్తే ఇంక పనికిరాదన్నాను అబ్బెబ్బే మళ్ళీ తీసేయచ్చు ఇది వైరస్ కంప్యూటర్కి వైరస్ వస్తే మనం తీసేయగలుగుతున్నాం కానీ మనిషికి వైరస్ వస్తే ఇంతవరకు రకరకాల వైరస్లు ఉంటాయి అన్నిటినీ తీలేం మనం కొన్ని వైరస్ని యాంటీబయాటిక్స్ తోటి దీన్ని తీసేయచ్చు యాంటీబాడీస్ కానీ అన్ని వైరస్లను తీలే కాబట్టి ఈ చెమ్మ నుంచి పుట్టేవి ఇరవై ఒక్క లక్షలు ఇకపోతే తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ పుట్టేది ఆవు కుక్క పులి సింహం మేక ఇవన్నీ చూడండి మనిషి ఈ ఇరవై ఒక్క లక్షలు ఇలా మొత్తం నాలుగు రకాల జీవరాశులు ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్షల చొప్పున అలాంటివి కోటాను కోట్లు ఇప్పుడు ఒక మనిషిని తీసుకుంటే ఎన్ని కోట్ల మంది భారతదేశంలో ఇప్పటికీ నూట పదో నూట ఇరవై ఒకటో వెళ్ళాం చైనాలో జపాన్లో ఇలా ప్రపంచంలో ఉండేటువంటి నూట ఎనభై మూడు దేశాలు కలిపితే మనం చెప్పలేం అలా ఒక మనిషే ఇన్ని కోట్లు కోళ్ళు ఓ వీరికో ఫారాలు వచ్చాయి చేపలు ఇలా చూడండి ఇలాగా అనంత కోటి ఈ సృష్టి అసలు ఎవరు నడుపుతున్నాడండి అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇయర్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కాబట్టి ఈ నలుగురు కూడా ఋషులు అక్కడ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ కానీ దీని ఇంటెన్షన్ ఏంటంటే నాలుగు రకాల జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నాయి అండజం శ్వేదజం జరాయుజం ఉద్భిజం ఈ నాలుగే ఈ నాలుగు ఈ వెరైటీస్ అనమాట కాంబినేషన్స్ కాబట్టి ఈ రకంగా ఈ కోటిని కాలాన్ని దేశాన్ని అన్నిటినీ కలిపి ఒక రూపంగా ఆరాధించు అదే దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఎందుకు ఉపాసన చేయమన్నారంటే రమణ మహర్షి అందరూ దేవతలు తూర్పుకి తిరుగుంటారు ఉత్తరానికి తిరుగుంటారు కానీ ఒక దక్షిణామూర్తి మాత్రం దక్షిణాభిముఖ మూర్తి యహ సదక్షిణామూర్తి వాడు దక్షిణాన్ని చూస్తూ కూర్చుని ఉంటాడు అంటే ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనం వాడిని దర్శించాలనుకోండి మనం ఏ దిక్కుకు తిరగాలి అది ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు ఇప్పుడు సపోజ్ నేను దక్షిణాన్ని చూస్తున్నాను అనుకోండి మీరందరూ నన్ను చూస్తున్నప్పుడు ఏ దిక్కులో ఉన్నారు ఉత్తరం ఉత్తరం అంటే ఊపు తరా దక్షిణామూర్తి దగ్గరికి వెళితే చాలయ్యా ఉత్తరం తరించిపోతావు నువ్వు అని ఆ దిక్కులోనే ఉందా గొప్పతనం అందుకని ఆ దక్షిణామూర్తిని ఉపాసన పూజ జగద్రూపంతో పూజ చేయమంటున్నారు ఇకపోతే జపం మెల్లగా పూజ గురించి చెప్పారు ఇప్పుడు జపం గురించి చెప్తున్నారు ఏంటనంటే చెప్పండి ఉత్తమస్తవా ధ్యానముత్తమం సవాద్ ఉత్తమం అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు మనం పూజ బాహ్యాంగ పూజ మనం పక్కన పెట్టేస్తే జపం దగ్గరకు వచ్చేటప్పటికి రకరకాలు ఉన్నాయి నోటితో చేసేది వాక్కుతో చేసేది పారాయణం కూడా చేస్తాం విష్ణు సహస్రనామాన్ని లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తాం ఇది దేంతో చేస్తాం వాక్కుతోటి శరీరంతో ఇంకా వేరే ఇంద్రియ వీటికి ఇంగ్రీడియంట్స్ ఉండదు పూజ కంటే ఆయన ఏం చెప్పారంటే ఇలా జగత్తునే ఈశ్వరుడిగా భావించు జగత్తునే పరమాత్మగా భావించు నీలో క్లారిటీ వస్తుంది ఇంకా పెంచుకో ఈ జగత్తులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు జగత్తులో ఉండే ఈశ్వరుణ్ణి కాదు జగత్తునే ఈశ్వరుడిగా ఆరాధించు దాంట్లో ఎంత గొప్ప యాంగిల్ అంటే నీ జగత్తునే ఈశ్వరుడిగా భావిస్తున్నప్పుడు నేను ఎవరిని ద్వేషిస్తానండి ఎవరిని అతిగా నేను నెత్తిని పెట్టుకుంటాను ఎవరిని తీసి కింద పారేస్తాను నాలో ఈ అతులు ఉండవు యతియే ఉంటుంది అతి ఉండదు ఎతి ఉంటుంది ఎతి అంటే ఏంటి ఎతి అంటే ఏంటి అంటే ఏంటి బ్యాలెన్స్డ్ పర్సన్ అర్థమైందా అతి ఉండదు ఇంకా అతిగా పులి వేసుకోవడం అతిగా తీసిపారేయడం ఉండదు లేదా దీన్ని విమర్శించడం లేకపోతే దాన్ని పరామర్శించడం ఉండదు అన్ని పక్కకు పడిపోతాయి ఎందుకని నాకు ప్రతిదీ కూడా జగదీశ్వరుడు కనిపిస్తున్నాడు ప్రతి దాంట్లో భార్యలో జగత్ ఈశ్వరుడు భర్తలో ఈశ్వరుడు కొడుకులో ఈశ్వరుడు పక్కన ఈశ్వరుడు ఎవరిని చూసినా ఏది చూసినా అందుకనే దృష్టి జ్ఞానమయం కృత్వ పశే బ్రహ్మమయం జగత్ ఆ యాంగిల్ నాలో కలిగేటప్పుడు నేనేమి ద్వేషించనండి తత్రకో మోహ కశోక ఏకత్వమును పశ్యత ఇప్పుడు పిల్లలు ఇంట్లో కూర్చున్నారు అమ్మ అమ్మ అమ్మ తినడానికి ఏదన్నా ఇవ్వన్నారు వాళ్ళ అమ్మ ఏం చేసింది డబ్బా ఓపెన్ చేసి పెట్టింది నాయన మీకేమేం కావాలో తీసుకోండి నలుగురున్నారు ఒకడు దాంట్లో చేపెట్టి తీస్తే వాడికి కోడి వచ్చింది ఇంకొకటి చేపెట్టి తీసాడు ఏనుగు వచ్చింది ఒకడికి పిల్లి వచ్చింది ఒకడికి ఎలుకు వచ్చింది అమ్మ అమ్మ అమ్మ నాకు ఎలుకు వచ్చిందమ్మా నాకు వద్దమ్మా నీకేం కావాలి ఏనుగు కావాలి ఏనుగు పుచ్చుకున్నాడు వాడు నేను ఇవ్వను నాకు ఎలుకొద్దు నాకు ఏనుగు కావాలంటాడు వీళ్ళు జంతువులు చూస్తున్నారు పదార్థాన్ని చూస్తున్నారు వీళ్ళు కానీ ఇవన్నీ తయారైంది ఏంటి ఒక పంచదార పాకం పంచదార పాకం పెట్టి ఆ అచ్చులో పోసింది ఆవిడ ఆ రూపంతో వచ్చింది రూపం సత్యమా లేవు దాంట్లో రుచి సత్యం రూపం సత్యం కాదు వీళ్ళు ఏనుగుని నోట్లో పెట్టుకున్నా ఎలుకని నోట్లో పెట్టినా పిల్లుని నోట్లో పెట్టినా కుక్కని నోట్లో పెట్టినా అన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ పిల్లలు రూపాలను చూసి ఆగిపోతారు కానీ రుచి చూసేటప్పటికి అన్నీ ఒకటే అలాగనే వాడికి పదార్థపు భావన పోయి యథార్థ భావన ఆవిష్కరణ అయ్యేటప్పుడు వాటిలో ఏంటంటే జగత్తు పదార్థ జాతంగా ఉండే జగత్తు ఇప్పుడు పదార్థ జాతం పడిపోయి యథార్థ జాతం అవుతుంది ఎవరిని ఆడని చూసినా మగని చూసినా ఏమి చూసినా అంటే ఒకటే ఒకటే ఒకటే ఒకటే రెండోది లేదు ఇంకా దృష్టి జ్ఞానమయీం కృత్వ పశే బ్రహ్మమయం జగత్ కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఈ పూజలో ఆ క్లారిటీ పెరిగినప్పుడు ఇక జపంలో కూడా క్లారిటీ పెంచుతున్నారు ఈ జపం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే స్తవం అని ఒకటి ఉంది స్తోత్రం పారాయణం చేస్తాం కదా విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అష్టోత్తర స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం ఉంటాయి కదా ఈ స్తోత్రం చేస్తాం అసలు స్తోత్రం అంటే ఏంటి దానికి లక్షణం ఉంది స్తోత్రానికి నమస్కార తదాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్ర లక్షణం ఈ ఆరు లక్షణాలు ఉంటేనే స్తోత్రం అవుతుంది నమస్కార అంటే నమహ అని సెల్యుటేషన్స్ వస్తుంది అంటే ఆ స్తోత్ర ప్రారంభంలో ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్ర యథాక్షీం స్మరేదంబికాం ఆఖరణ వస్తుంది అంటే ఆ స్మరణ ఆ నమస్కారం అది స్తోత్రానికి ఉండాలి ముందు నేను నమస్కరించేటువంటి ఆ నమస్కారం ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్యుటేషన్ అది ఉండాలి నమస్కార తదాశీశ్చ అలాగనే ఆ భగవద్ అనుగ్రహాన్ని ఆశిస్తూ దాంట్లో కొన్ని చరణాలు ఉండాలి